యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం యత్తు జ్ఞానం కృత్స్నవత్ సమస్తవత్ సర్వవిషయం ఇవ ఏకస్మిన్ కార్యే దేహే బహిర్వా ప్రతిమాదౌ సక్తం ఏతావానే ఆత్మా ఈశ్వరో వా నాతః పరమస్తి ఇది యథా నగ్నక్షపణకాదీనాం శరీరానువర్తి దేహపరిమాణో జీవ ఈశ్వరో వా పాషాణదారువాదిమాత్ర ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం హేతువర్జితం నిర్యుక్తికం అతత్వార్థవత్ యథాభూతార్థ తత్వార్థ సహ అస్య జ్ఞేయభూతः అస్తి ఇది తత్వార్థవత్ న తత్వార్థవత్ అతత్వార్థవత్ అహేతుకత్వాదేవ అల్పంచ విషయత్వాత్ అల్పఫలత్వాద్వా తత్తామసం ఉదాహృతం తామసానాం హి ప్రాణినాం అవివేకినాం ఈదృశం జ్ఞానం దృశ్యతే